చేయనటువంటి సంగమ నేటి ఈ పరిశుద్ధ పిల్లలు దేవుడు మమ్మల్ని అర్పించిన విధానం బట్టి సంఘం మమ్మల్ని విధానం బట్టి దేవుడిన మీ అందరికీ వందనాలు నేను నా పేరు సంపత్ కుమార్ హైదరాబాద్ మహానగరంలో జీవిస్తున్నాను నా స్నేహితుడు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు వారు హైదరాబాద్ పట్టణంలో ఉండగా మమ్మల్ని ఈ యొక్క ప్రాంతంలో ఈ రావడం అనేది దేవుని యొక్క అయితే ముందుగా వాక్యంలో కొన్ని విషయాలను మనం చర్చిస్తున్నాము ఆ తర్వాత నా వ్యక్తిగత సాక్ష్యం దేవుడు నా పట్ల చేసినటువంటి ఆ క్రియలను బట్టి నేను దేవుడికి వస్తాయి ఉన్నాను రోమ పత్రిక ఒకటో అధ్యాయము ఆరు వచ్చిన రోమ పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన సువార్తను గురించి నేను సిగ్గుపడవాళ్ళను కాను ఏదైనా నన్ను ప్రతివానికి మొదట నిధులకి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి ఏది ఎప్పుడైతే మనము క్రీస్తునాలు రక్షింపబడతాము అప్పుడు ఆయన శక్తి ఆయన మహాశక్తిని బట్టి మనము ఈ లోకంలో ఆయన అందిన విధముగా దేవుడు క్రీస్తు ఉచితంగా నిత్య జీవాన్ని మనకిస్తున్నారు చాలా ఉత్తమైనటువంటి ఏ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నీవు దేవుడిని రక్షకుడిగా స్వీకరిస్తావో నమ్ముతావో ఆ విశ్వాసం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు రక్షకపడతావు ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా తన స్వకీయ స్వట్టుగా మనం ఉంటానని మనం నమ్మాలి ఎప్పుడైతే రక్షణ అనేది ఒక మార్గం ఆ రక్షణ విధానంలో తండ్రి దగ్గరకు ఏకైక మార్గము పిలిస్తే రక్షణ దేవుని కృప ద్వారా దొరుకుతుంది ఆ కృప యేసు క్రీస్తు మరణం ద్వారా మనకి చూస్తున్నాం ఆ మహా గొప్ప రక్షకుడు మన పాపము నిమిత్తము మానవ స్వరూప్యము యువకులకు వచ్చి మన పాపము ఒకరి ఆయన మరణించి తిరిగి మూడవ విడమన పునరుద్ధి మూడు ఎదురుస్తున్నటువంటి ప్రభు అట్టి ధన్యకరమైనటువంటి జీవితంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నాము మనకున్నటువంటి అట్టి విశ్వాసము నిరీక్షణ ఆ భాగ్యము ఎవరికి లేదు ఎందుకనగా మనము దేవునిలో క్రీస్తులో కట్టబడ్డాము ఒక సంఘంగా మనం ఏ రీతిగా ఉంటున్నాము దేవుడి ప్రియంగా ఈ సంఘంలో దేవుని స్వాస్థ్యంగా ఈ లోకంలో జీవిస్తున్నాము మనం పాపము పాపక్షమాపణ పొంది ఆత్మీయత మనం నుండి ఆధ్యాత్మిక లోకము జీవనంలోకి రావడం పాపం యొక్క బలం నుండి విడుదల పొంది ప్రభు యొక్క బలాన్ని మనము సొంతం చేసుకోవడం ఎప్పుడైతే మన క్రీస్తు పరమవారు మనకు దేవుడని నమ్ముతాము ఆయన బలాన్ని మనకు ప్రసాదిస్తాడు సాతాన అధికారం నుండి దేవుడిని అధికారము తిరగబడటము ఇది దేవుడితో మనకు కొత్త సంబంధాన్ని కలిగిస్తుంది పాపమూలమైన శిక్ష నుండి విడిపిస్తుంది ఎప్పుడు మనము ఆయన నామంలో మనము రక్షింపబడతాము ఆయన ప్రేమకు మొదలము ఆయన ప్రేమ ఆ యొక్క సాన్నిధ్యంలో ఆయనతో అనుభవించినటువంటి సహవాసము దేవుడికి అతి సమీపంలో మనము జీవించడము ఆయన ఆధీనంలో ఆయన అధికారంలో ఆయన లోబడి ఆయన నమ్మి విశ్వసించాలి అంతేకాకుండా విమోచన రక్షణ పొందిన విధానము వలన మనము విడిపించబడాల్సిన పాప స్థితిని చూసి లేక మానవులు దేవుని నుండి అయ్యారు సాతాను అధికారం తిరిగి వచ్చారు పాపానికి బాధిస్తారు నేర ప్రవృత్తి నుండి శిక్ష నుండి అధికారం నుండి విడుదల అవసరమైంది ఈ యొక్క దాస్యం నుండి విడిపించడానికి క్రీస్తు తన రక్తాన్ని చెందించాడు ప్రాణాన్ని విడగాల్చి మనకై విమోచన సాధించాడు క్రీస్తు ద్వారా విమోచించబడిన విశ్వాసులు అనగా మనమందరము ఇప్పుడు సాధారణ కాలం నుండి వాటి యొక్క నేరం నుండి దాని బలం నుండి స్వతంత్రులమయ్యాము పాపం నుండి మనకు కలిగిన స్వేచ్ఛ మనకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రం చేశాడు మనము దేవుని సొత్తయాను పాపం నుండి కలిగిన స్వతంత్రము మనకు దేవుడు దాసే విధంగా ఏ రీతిగా వాక్యము చెప్పబడుచుకున్నారు నీతి మంత్రముగా తీర్చబడతాం ఎప్పుడైతే పాపంలో జీవిస్తామో అనీతి మంత్రముగా దేవునికి అయిష్టంగా దేవునికి ఇష్టం లేని వారంగా ఉంటాం ఎప్పుడైతే పాపాన్ని దూరము పెట్టి ఆ పరలోకమైన దేవుడిని మనము మన సొంతానిసినట్లుగా ఒక నీతియుక్త మంత్రిగా మనము తీర్పు పొందడం నిర్దోషంగా పొందడం మన యొక్క జీవితాలను సరి చేసుకోవటం ఎప్పుడైతే ఒక దోషి ఆ యొక్క న్యాయ చట్టం ప్రకారము అతడు దోషి అని శిక్షకు పాపమవుతాడో ఆయన ఆ శిక్షను అనుభవించాలి ఎప్పుడైతే మనం పాపములకు దూరంగా ఉండి పాపం క్రీస్తు నామంలో మనం బతికించబడతాము దేవుని న్యాయస్థానంలో మనము తీర్పు పొందిన వాళ్ళగా నిర్దోషగా దేవునితో సరైన సంబంధము కలిగి ఉంటాము ధర్మశాస్త్రము ఎవరి నేరస్తులని ప్రకటిస్తుందో ఎవరిని తీర్పు ద్వారా మరణాన్ని శిక్షకు విధిస్తుందో ఆ పాపి పశ్చాత్తాపడి అతని పట్ల దేవుడు దయచూపడని కాకుండా దేవుడితో దేవుని చిత్తము కలిగి ఆమెకు ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడం మనం మనుషులను మనం ప్రార్థన చేసుకుంటూ క్రీస్తులో మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ మన పిల్లలని మనం బోధించే ఆ యొక్క దేవుని వాక్కులను దేవుని క్రియలను మనము మనకు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మనకు దేవుడికి మనం ఉన్నాం దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు ఈయన కుమార్తె ఈయన కుమారుడు నా ఎడవ కలిగినటువంటి ఆసక్తి ఏమిటిగా ఉంది నా ప్రేమను మీరు చూడవచ్చున్నారా లేక నాకు విరోధముగా నన్ను గుర్తెరగకుండా నా దగ్గరికి రాకుండా మీరు దూరం అవుతున్నారా అనేది దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తాడు మన పిల్లల ఎదుగుదల మన ఆర్థిక పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులు అనుదినము అభివృద్ధి పరచబడటం సంపాదన విషయంలో సమకూర్పు విషయంలో పంట ఫలాల విషయంలో ఆరోగ్య విషయంలో దేవుడు ఏ మన పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాడు ఆయన సహాయము ఆయన ధననిధి ఆయన యొక్క కరుణ వాత్సల్యత మన పట్ల ఏ ఉన్నది అనేది మనకు మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది దేవుని ప్రేమ అపారమైనటువంటి ఆయన ప్రేమ మన పాపంలో నిమిత్తమై ఆయన శిలువలో ఆయన పొందని నేరాన్ని ఆ యొక్క శిక్షను అనుభవించినట్టుగా చూస్తున్నాము ప్రతి సమయంలో అసలు దేవుని సేవించేవారుగా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు ఆయన యొక్క సహనం ద్వారా మనకు ఆ శిక్ష నుండి అధిక భారం నుండి మనకు ఓదార్పు ఆయన సహాయాన్ని మనకు దయచేస్తున్నాడు మన సంఘంలో అది గొప్ప ఒక ఆవరణ దేవుడు తన సేవకుల ద్వారా తన బిడ్డల ద్వారా నిర్మించి మీకు ఉచితంగా ఇచ్చారు ఈ సంఘ అభివృద్ధిలో మనందరి పాత్ర ఉంటుంది దేవుడు మీరు చేసిన గొప్ప కార్యాలను మీరు ఇతరులకు దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అది మంచి సువార్త క్రీస్తు ప్రభుత్వ మనకున్నటువంటి ఆ తెలిసినటువంటి మంచి వార్తలు అందులైనటువంటి వారికి మనము చెప్పవలసిన ఆ యొక్క బాధ్యత భారము భాగ్యము అందరికీ ఉంటుంది కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క ప్రాంతాలను దర్శించుకుంటూ దేవుడు మమ్మల్ని నడిపించినాడు దేవుడు మన దర్శన అనుభవం బట్టి మనందరినీ ఆశీర్వదించి కాపాడు ఇప్పుడు నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాను నాకు తొంభై మూడో సంవత్సరంలో వివాహం జరిగింది తర్వాత బాలు పాప ఇద్దరు పిల్లలు నాకు దేవుడు ఇచ్చాడు నా భార్య ప్రభుత్వ ఉద్యోగంలో ఒక గొప్ప ఇంజనీర్గా సైంటిస్ట్గా కేంద్ర ప్రభుత్వం దాంట్లో పనిచేస్తుంది సంసారం క్రమేణా జరుగుతున్న సమయంలో ఆమెకు క్యాన్సర్ వ్యాధి రావడం జరిగింది ఆ సమయంలో మనము ఎంతటి వారమైనప్పటికీ మనలో ఏదో ఒక జరుగు ఒక భయం ఒక విశాఖ అది మానవ రీత్యా అది వస్తుంది అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ పరీక్ష చేసి ఆమె నెల కంటే ఎక్కువ రోజు పడతారు మీరు నేను ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది ఆ సమయంలో ఆలోచనలు వేరే వేరే విధంగా మనకు తప్పుచుంటారు అయితే ఆపరేషన్ చేయాల్సి ఉంటే అది ఒక యాభై లక్షలు అయితే మీరు అది సమకూర్చుకోండి అని చెప్పారు ఆ లివర్ లివర్ ఆ యొక్క భాగం అది బాగా చెడిపోయింది క్యాన్సర్ ద్వారా తర్వాత వాళ్ళ ఆఫీస్ వాళ్ళకు చెప్పాము ఆఫీస్ వాళ్ళు వేరే వేరే హాస్పిటల్కు వెళ్ళడానికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ దగ్గర పెట్టారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఆ వ్యాధి విధ విధాలుగా మరి అది ఒక భాగం నుండి ఇంకొక భాగం ఇంకొక భాగం నుండి ఇంకొక భాగం పరీక్షలు రేడియేషన్ కీమోథెరపీ వాళ్ళని అనేక పరీక్షల ద్వారా ఆ యొక్క శరీరం మీద ప్రయోగించారు శరీరం క్షీణించిపోతుంది కానీ ఆ సమయంలో నా భార్యకు ఒక గట్టి విశ్వాసం నాకు ఏమి కాదు అనే ఒక ధైర్యాన్ని ఆమెలో నేను చూశాను పిల్లలు చిన్న పిల్లలు స్కూల్ చదువుతున్నారు ఆ సమయంలో మరి దేవుడు అందించినటువంటి ఆ ధైర్యాన్ని బట్టి దేవుడు నేను ఉండవస్తుంది చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడుతున్నారు కానీ ఆమెలో ఒక విధమైనటువంటి ధైర్యం దేవుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడు కాపాడుతాడు ఎందుకనగా దేవుడిలో ఆమె పెట్టినటువంటి ఆ ప్రేమ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో మరి దేవుడు ఏదో ఒక సమస్య అది ఆ యొక్క దేవుడు ఆ యొక్క దాన్ని విడుదల చేస్తేనే తప్ప అది మన దగ్గరికి రాదు దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు పిల్లలకు ఏ రీతిగా స్కూల్లో పరీక్షలు ఉంటాయో మన జీవితంలో కూడా మనము కొన్ని సమస్యల ద్వారా పరీక్షలను మనము నెగ్గాలి అట్టి విశ్వాసము మనందరికీ ఉండాలి అది ఆయన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది దేవుడు నమ్మదగిన దేవుడు ఎప్పుడైతే మనము దేవుడి పట్ల నమ్మకమైనటువంటి వారంగా ఉంటామో ఆయన దయ చూపించే దేవుడు అయితే అన్నయ్య ఈ యొక్క సంవత్సరాలు గడుస్తున్నది మందులు వాడుతున్నది ఇంజక్షన్లు ఇస్తున్నారు హాస్పిటల్కి తిరగడం నెల రోజులు రెండు నెలలకు పది రోజులకు మూడు రోజులకు రోజు రోజు ఆ రీతిగా జరుగుతున్న దేవుడు శరీరము క్షీణించిపోతుంది అనేకమైనటువంటి పరీక్షలు అనే శరీరంపై ప్రయోగించారు మందులు చాలా ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి మూడు లక్షలు ఒక ఇంజక్షన్ ఉండేది ఆ రీతిగా ప్రభుత్వం వాళ్ళు ఏడు రూపాయలు కట్టి వాళ్ళు ఒక కోటి వరకు కోటి రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది ఎందుకనగా ఆమె ప్రభుత్వ ఉద్యోగి ఈ రీతిగా కుటుంబంలో మరి నెలకొన్నటువంటి ఆ సమస్య మరి దేవుడు తలంచి చివరిగా దేవుడిని పిలుపుని అందుకొని ఆమె రెండు వేల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒక తారీఖున అది ప్రభువులను నిర్మించింది అయితే అప్పుడు పిల్లలు వయసులో ఉన్నారు పిల్లలు ఒక గడిచిన కాలం అంతా తల్లి పడుచున్నటువంటి వేదనను వారు గమనించినారు ఇప్పుడు బాబు పాప ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నారు దేవుడు అప్పటి నుండి కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అన్ని విషయాల్లో ఆయన సహాయకర్తగా ఉండి ఆదరణకర్తగా ఉండి ఆయన ప్రేమలో మమ్మల్ని నడిపిస్తున్నాడు అట్టి జీవితాన్ని మాకు మా కుటుంబాన్ని ఇచ్చారు నిజంగా దేవుడు చాలా నమ్మకమైనటువంటి సత్యస్వరుడు ఎప్పుడైతే నువ్వు నేను ఆయన మార్గంలో ఆయన వైపు చూసి మనము జీవిస్తాము ఆయన చేసే క్రియలు లేక అద్భుతాలు మనము ఊహించలేము కంటిన్యూ కానీ బిలియర్ ఇయర్ రీతిలో ఆయన ఆ యొక్క సత్ఫలితాలు మన జీవితం పట్ల మన కుటుంబం పట్ల మన సమాజం పట్ల ఎట్టి సాక్ష్యాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ లేక మన గ్రామానికి సంబంధించి ఏ సమస్య ఉన్నప్పటికీ మనము క్రీస్తు తలుచుకోవాలి ఆయన ఆ శివుడు కాల్చినటువంటి ఆ యొక్క శివ త్యాగం ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకు ప్రార్థన చేసే వారంలో ఆ కుమారు నా కుమార్తె మీరు నన్ను అడగండి నేను మీకు ఇచ్చేవాడు నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని నా నాలో చేర్చుకునేవాడు ప్రభువు నన్ను విశ్వసించి ఆయన కొరకై జీవించి ఆయనలో జీవించి ఉండే ప్రతి ఒక్కరికి అధికమైనటువంటి సంతోషం దేవుడు మనము ఈ భూమి మీద కొంతకాలమే ఆయన ఎల్లకాలము యుగ యుగం ఉండే దేవుడు సర్వాంతర్యాన్ని అన్ని సమయంలో అన్ని వేళగా అంత మరి ప్రపంచాన్ని దేవుని రారాసుగా ఉన్నటువంటి దేవుడిని మనము సేవిస్తున్నాము అట్టి అదృష్టము వేరే వాళ్ళకి లేదు మనకైతే మనం దేవుడిని ప్రేమిస్తున్నాము నమ్మినాము విశ్వసిస్తున్నాము ఆయన అడుగుతున్నాడు మరి ఆయన వాక్యమైనది భయభక్తి కలిగి జీవించే వారంగా ఉండాలని ప్రభు చెప్పిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క సంఘాన్ని బట్టి సంఘ సేవ చేసినటువంటి పాస్టర్ బట్టి ఇతర పాస్టర్స్ బట్టి మరి అనేక మంది మహిళలు ఉన్న ఆసక్తిని బట్టి యొక్క మందిరానికి రావడం జరిగింది ఇది సావవాసం దేవుని సన్నిధి ప్రసన్నత ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనందరిపై ఉండి గ్రామ అభివృద్ధులను కుటుంబ అభివృద్ధులను సమాజ అభివృద్ధులను దేవుడు మనందరికీ చూడండి ఆయన దేవుడు వెళ్ళుగా కురిపించాలని దేవుడికి వందనాస్తున్నాను దేవుడికి వందనాలు